ओङ्कारय नमो नमः ओङ्कारय नमो नमः ओङ्कारय नमो नमः the greatest benefactor to this world is a spiritual teacher rather than a millionaire who can donate lakhs of rupees for food and cloth of poor and needy భగవంతుడు వ్యక్తి కాదు శక్తే అది బయట లేదు నీలోనే ఉంది వ్యక్తిగా ఊహించినంత కాలం నీకు శక్తి గోచరించదు జరిగిన ప్రతి క్షణాన్ని అనుభవంగా తీసుకో జరగబోతున్న ప్రతి క్షణానికి పునాది వేసుకో కాలం ఎంతో విలువైనది దానిని సద్వినియోగపరుచుకో వృధా చేసుకోవడం అంటే నష్టపోవడమే భౌతికవాదం నుండి విడుదలై మానవతావాదమునకు మానవతావాదం నుండి క్రమేపీ నైతికవాదానికి నైతికవాదం నుండి క్రమేపీ దైవత్వానికి దైవత్వం నుండి ఆధ్యాత్మికతకు అంచెలంచెలుగా మారాలి స్వర్గం నరకం అదృష్టం దురదృష్టం నీ మేధస్సు నుండే ఉత్పన్నమవుతాయి బయట నుండి రావు ఎవ్వరూ నీకు ఇవ్వరు నీవు స్వయంగా ఏర్పరచుకొనవలసిందే Samadhi is to be practiced to remove lethargy in life, to remove confusion in life, to remove psychosomatic problems in life. గొప్ప వ్యక్తి నిండు నూరేళ్ల జీవితాన్ని కోరుకుంటాడు ప్రకృతి అతని కోరికను నెరవేరుస్తుంది సాధారణ వ్యక్తి భయపడుతూ ఉంటాడు అందుకే అతని జీవితం మధ్యలోనే రాలిపోతుంది ఉదర పోషణార్థం ఇతరుల సిద్ధాంతం బోధించేవాడు ఉపాధ్యాయుడు ప్రపంచ మెప్పుల కోసం పేరు ప్రతిష్టల కోసం బోధించేవాడు పండితుడు వ్యక్తి మోక్షం కోసం కఠోరంగా సాధన చేసేవాడు సాధకుడు వ్యక్తి మోక్షంతో పాటు సమాజానికి విముక్తి కలిగించేవాడే సద్గురువు నిరంతరం తపన ఆరాటం ఉండాలి అదే తపస్సు తపస్సుతో ఉన్న వ్యక్తికి తామసికం ఉండదు తపస్సు ద్వారా మానవుడు సాధించలేనిది ఉండదు women loves psychic beauty man loves physical beauty women is having mental power man is having muscle power గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చదవాలి వారిని నిరంతరం ధ్యానిస్తూ ఉండాలి అప్పుడే వారి లక్షణాలు మనకు వస్తాయి ధ్యానములో ఎవరినైనా ఆవాహనం చేసుకోవచ్చు వ్యక్తి సమస్యలకు సామాజిక సమస్యలకు ప్రపంచ సమస్యలకు ఆధ్యాత్మికత ఒక్కటే పరిష్కారం ఎవరు ఎక్కడ తిరిగినా చివరకు ఈ మార్గానికి రావాల్సిందే కొందరు ముందు వస్తారు మరికొందరు ఆలస్యంగా వస్తారు if women is educated whole family is educated if women is cultured whole family is cultured if women is disciplined whole family is disciplined if women is powerful the whole family is powerful ప్రతి వ్యక్తికి త్రిగుణాలు అవసరమే సత్వగుణంలో నిర్ణయాలు తీసుకోవాలి రజోగుణంలో కష్టించి పని పనిచేయాలి తమోగుణంలో విశ్రాంతి తీసుకోవాలి కాంతా కనకాలే కలహాలకు మూలం అధమస్థాయి మనస్తత్వంతో జీవించేవారు డబ్బు కోసం సెక్స్ కోసం నిరంతరం పరితపిస్తూ ఉంటారు వారికి మనశ్శాంతి ఉండదు ధర్మపదంగా జీవిస్తూ అర్ధకామాలు అనుభవించాలి చివరకు మోక్షప్రాప్తి లభిస్తుంది ధర్మాన్ని వదిలి అర్ధకామాల్లో మునిగిన వ్యక్తికి మోక్షం రాదు తృప్తి అనుభూతి సంతోషం అనేవి బాహ్యపరమైన వస్తువుల ద్వారా సంఘటనల ద్వారా వ్యక్తుల ద్వారా వస్తాయి కానీ ఆనందం అనేది కారణం లేకుండా మనసులో పొంగుతుంది సంపూర్ణ ఆరోగ్యం రావాలంటే సంస్కారాలు కరిగిపోవాలి సంస్కారాలు కరిగిపోవాలంటే సమాధి అవసరం సమాధి కొనసాగిస్తూ ఉంటే గత జీవితపు చెడు సంస్కారాలు కూకటి వేళ్లతో సహా తొలగించబడి నూతన వ్యక్తిత్వం వస్తుంది ప్రపంచంలో నీవు దేని కొరకైతే పరితపిస్తున్నావో అది నీకు లభించదు నీలోనికి నీవు పయనిస్తూ నిండుదనంతో జీవిస్తున్నప్పుడు నీవు వద్దనుకున్నా అది నీ వద్దకు చేరుతుంది దేని కొరకు ఆరాట పడవద్దు సాధన మాత్రం కొనసాగించు అహంకారం అనేది మనసు చుట్టూ ఏర్పడే మాయపొర అది వయసు పెరిగే కొలది గట్టిపడుతూ ఉంటుంది అహంకారం ఉన్న వ్యక్తి తన పరిధిలోనికి ఎవ్వరినీ ఆహ్వానించడు తాను ఎవ్వరితోనూ మనస్ఫూర్తిగా కలవడు నిన్ను విమర్శిస్తున్నారంటే ప్రోత్సహిస్తున్నారని గుర్తుంచుకోండి నిన్ను అణచివేస్తున్నారంటే ఎదిగేటట్లు చేస్తున్నారని భావించండి నిన్ను వ్యతిరేకిస్తున్నారంటే అనుకూలతను సృష్టిస్తున్నారని ఆలోచించండి నిన్ను నిందిస్తున్నారంటే పరివర్తన చెందిస్తున్నారని తెలుసుకోండి ఒకటి పోగొట్టుకుంటే మరొకటి వచ్చి ఉంటుంది ఒకటి వచ్చిందంటే మరొకటి పోయి ఉంటుంది వచ్చింది స్థూల రూపంలో ఉంటే పోయింది సూక్ష్మ రూపంలో ఉంటుంది ఈ ప్రపంచంలో ప్రతిదీ భర్తీ చేయబడుతుంది సమత్వమైన బుద్ధిని కలిగి ఉండటమే సమాధి సహజంగా జీవించడమే సమాధి సమదృష్టితో ప్రపంచాన్ని చూడడమే సమాధి సత్యవంతంగా జీవితాన్ని కొనసాగించడమే సమాధి attachment is the mother of misery sorrow, suffering, and disease. Attached mind is a slavery mind. It can create slaves. It can't achieve anything. వంకాయలో సెరాటిన్ అనబడే విషపదార్థం ఉంటుంది హైపోథెలామస్ దెబ్బతింటుంది వేపుళ్లలో ఎక్రోలిన్ అనబడే విషపదార్థం ఉంటుంది వండేవారికి కళ్లకు తినేవారికి ఉదరానికి ప్రమాదం మాంసంలో జాంతిన్ అనబడే విషపదార్థం ఉంటుంది జీర్ణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది మానసికంగా ఎదగని వ్యక్తి ప్రాపంచిక విషయాల కొరకు ప్రపంచమందలి వస్తువుల కొరకు అధికారం కొరకు సంపద కొరకు ఆరాటపడతాడు మానసికంగా ఎదిగిన వ్యక్తికి అవి అన్నీ అవసరం లేకుండా పోతాయి అప్పుడే అవి లభిస్తాయి కానీ వాని వల్ల బంధమే తప్ప ప్రయోజనం ఉండదు ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తి అన్ని సిద్ధాంతాలను మతాలను కులాలను ప్రాంతాలను పార్టీలను గౌరవిస్తాడు అందువలనే అతనిలో నిండుదనం పరిపూర్ణత్వం ఉంటుంది ఏదీ శాశ్వతం కాదు ప్రతిదీ తాత్కాలికమే ఎవ్వరూ శాశ్వతం కాదు ఒంటరిగా వెళ్ళవలసిందే ఏదీ నీది కాదు ఒట్టి చేతులతో పోవలసిందే ఉన్నది నీది కాదు లేనిది రానిది నీది కాదు మనసు నిన్ను ఎప్పుడూ ఆటలాడిస్తూ ఉంటుంది నాది అనిపిస్తుంది నా వాళ్ళు అనిపిస్తుంది నాకు కావాలి అనిపిస్తుంది నేను ఫలానా అనిపిస్తుంది ఇది కేవలం నీ భ్రమే మనసు యొక్క గారడి మాత్రమే శరీరం సుఖాన్ని కోరుతూ ఉంటుంది ఇంద్రియాలు వినోదం కొరకు పరితపిస్తూ ఉంటాయి అటువంటి వ్యక్తికి ఆత్మస్థితి రాదు ఆత్మస్థితి లేని వ్యక్తికి ఆనందం రాదు నీవు గాఢసుషుప్తిలో ఉన్నప్పుడు నీలో పరిసరాలలో ఏమి జరుగుతుందో తెలియదు నీవు స్వప్నావస్థలో ఉన్నప్పుడు నీలో జరిగేది మాత్రమే తెలుస్తుంది పరిసరాలలోంది తెలియదు నీవు జాగ్రత్తావస్థలో ఉన్నప్పుడు పరిసరాలలోనివి మాత్రమే తెలుస్తాయి నీలోని తెలియదు నీవు జ్ఞానావస్థలో ఉన్నప్పుడు నీలోనిది విశ్వంలోనిది సంపూర్ణంగా తెలుస్తుంది తాను ఏమిటి అనేది తెలియని స్థితి పసిబిడ్డది మనసు ఎదగలేదు తాను ఏమి చేస్తున్నది తెలియని స్థితి పిచ్చివానిది మనసు చెడింది తానే సర్వం అనే స్థితి జ్ఞానిది అంతా నేను అనుకుంటాడు అందరూ నావాళ్ళు అనే స్థితి భగవంతునిది అందరినీ కలుపుకుంటాడు నిండుదనం సంతృప్తి ఆనందం సాత్వికత సేవాభావంతో ప్రపంచంలో జీవించే వ్యక్తి క్రమేపీ బలోపేతమవుతాడు ప్రపంచంలో జీవిస్తూ దానిని ఉపయోగించుకోవాలి అనుకున్న వ్యక్తి ఎప్పుడైనా మానసికంగా బలహీనతాడు ప్రపంచాన్ని మార్చడం ముఖ్యం కాదు నీవు మారడం ముఖ్యం ప్రపంచాన్ని మార్చాలి అనే వారంతా పిచ్చివాళ్ళు తాను మారడం కొరకు ప్రపంచాన్ని ఉపయోగించుకోవాలి తప్ప నేను ప్రపంచాన్ని మారుస్తున్నాను అనుకోవడం కేవలం భ్రమ వ్యక్తి మారితేనే వ్యవస్థ మారుతుంది వ్యక్తులు మారకుండా వ్యవస్థను మార్చలేం మనసులు మార్చకుండా భౌతిక సంపదనివ్వడం అవివేకం మనసులు మారితే సంపద అవసరం లేదు కుటుంబం సమాజానికి మూల ప్రమాణం సమాజంలో మార్పు రావాలంటే కుటుంబం మారాలి కుటుంబంలో అలజడి ఉంటే సమాజంలో అలజడి కలుగుతుంది కుటుంబం ప్రశాంతమైతే సమాజం ప్రశాంతమవుతుంది మనిషి ఎంతగా ఘర్షణ పడితే అంతగా మార్పు చెందుతాడు జీవితంలో కలిగే ప్రతి ఘర్షణ సత్యానికి దగ్గర చేస్తుంది ఘర్షణ వేగంగా జరిగితే అది పరిణామానికి మూలమవుతుంది ఘర్షణ లేని స్థితి రావాలంటే తప్పనిసరిగా ఘర్షణ పడవలసింది భౌతిక సోషలిజమే కమ్యూనిజం మానసిక సోషలిజమే ఆధ్యాత్మికత సంపదను సమానం చేయడం అసాధ్యం మనసులను కడిగివేయడమే సాధ్యం నీ చరిత్రను నీవు నిరంతరం మోస్తూ ఉన్నా ఇతరుల చరిత్రలను మోస్తూ ఉన్నా అది నీకు మానసిక భారం పైగా మార్పుకు అవరోధం ఒక వ్యక్తి చరిత్రను వదిలేసి అతనిని నూతనంగా చూడడమే ధ్యానం ప్రపంచం వెంటబడే వ్యక్తి నిత్యం ప్రపంచంతో ఘర్షణ పడతాడు ప్రపంచాన్ని వదిలివేసిన వ్యక్తి ప్రపంచాన్ని జయిస్తాడు స్వీకరణ భావంతో జీవించే వ్యక్తి ప్రపంచానికి బానిస అవుతాడు సమర్పణ భావంతో జీవించే వ్యక్తి ప్రపంచానికి రాజు అవుతాడు నీవు మారమంటే ఎవ్వరూ మారరు నీవు మారుతూ ఉంటే వాళ్ళు మారతారు ప్రపంచాన్ని మార్చటం అసాధ్యం అని తెలుసుకోవడమే జ్ఞానోదయం అదే సమాధి ఈ ప్రపంచంలో ఎవ్వరూ యజమానులు కారు సంరక్షకులే యాజమాన్య తత్వం చట్టపరమైనది న్యాయపరమైనది అది కేవలం నీ భ్రమ లేక భ్రాంతి చట్టం న్యాయాలకు అతీతమైన వాడు విశ్వానికే యజమానవుతాడు ప్రజా సంబంధాలు పెంచుకోవడం ద్వారా అహంకారం గట్టిపడుతుంది ప్రజా సంబంధాలు వదిలివేయడం ద్వారా అహంకారం కరుగుతుంది వ్యక్తిగత సంబంధాలు వ్యక్తిగత ద్వేషాలుగా మారతాయి నియమాలు సూత్రాలు వ్యక్తులకు అతీతంగా జీవింపజేస్తాయి అసెంబ్లీ పార్లమెంటు రాజ్యాంగం న్యాయ వ్యవస్థ చట్టపరమైనవి అవి మేధావర్గం మనుగడ కొరకు ఏర్పాటు చేసుకున్నవే నైతిక విలువలను పతనం చేస్తాయి నైతిక విలువలు దిగజారినప్పుడు జరిగే తిరుగుబాటులో ఇవి తిరస్కరించబడతాయి ప్రపంచాన్ని ఎంతవరకు మార్చావన్నది ముఖ్యం కాదు నీవు మారుతున్నావా లేదా అన్నది ముఖ్యం ప్రపంచాన్ని మాత్రమే మారుస్తూ నీవు మారడం లేదంటే నీవు తప్పనిసరిగా ప్రపంచాన్ని మోసం చేస్తున్నట్లే ownership is worried responsibility it is the root cause of entire misery nobody is a owner everybody is a guest or guardian leave your ownership ప్రపంచానికి మేలు చేయాలి అనుకున్న ప్రతి వ్యక్తి ప్రారంభంలో ఘర్షణకు గురవుతాడు విమర్శలను అవరోధాలను అవమానాలను ఎదుర్కొనవలసి వస్తుంది అందుకే ఎక్కువ మంది మధ్యలో ఆపివేస్తారు వెనుకంజ వేస్తారు కానీ ప్రపంచానికి కాదు నాకు నేను సేవ చేసుకుంటున్నాను అనుకోవాలి నిరంతరం భయపడేవాడు తామసికుడు నిరంతరం ఇతరులను భయపెట్టేవాడు రజసికుడు తాను మాత్రమే ధైర్యంగా జీవించేవాడు సాత్వికుడు తాను ధైర్యంగా ఉంటూ సమాజాన్ని ధైర్యంగా మార్చేవాడే గురువు Our great ancient rishis have formulated a special training program called Brahmopadesam, which dramatically alters one's outlook towards life and brought tremendous maturity in individuals. ఒక వ్యక్తి ఎదుగుతున్నా సమాజం వ్యతిరేకిస్తుంది ఒక వ్యక్తి దిగజారుతున్నా సమాజం వ్యతిరేకిస్తుంది అయితే ఎదిగిన తర్వాత మనస్ఫూర్తిగా హర్షిస్తుంది దిగజారిన తర్వాత మనస్ఫూర్తిగా ద్వేషిస్తుంది అసంతృప్తికి మూలం పోల్చుకోవడమే దీని ద్వారా ఆత్మన్యూనతాభావం కానీ ఆధిక్య భావం గాని నీ మానసిక స్థితిని బట్టే ప్రపంచం కనిపిస్తుంది నీవు భయంగా ఉంటే ప్రపంచం భయంగా కనిపిస్తుంది నీవు ఆవేశంగా ఉంటే ప్రపంచం ఆవేశంగా కనిపిస్తుంది నీవు ప్రశాంతంగా ఉంటే ప్రపంచం ప్రశాంతంగా కనిపిస్తుంది మార్పు నీలో రావాలి ప్రపంచంలో కాదు అందమైన ఆరోగ్యవంతమైన తేజవంతమైన సంతానాన్ని ప్రపంచానికి అందించడమే స్త్రీ అత్యుత్తమ బాధ్యత అందుకు పురుషుడు నిరంతరం సహకరిస్తూ ఉండాలి ఇద్దరూ సమానమే ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ప్రతి ఆలోచన అహంకారపు సృష్టే ఆలోచన లేదంటే అహంకారం లేనట్లే అది గాఢ నిద్రలో కావచ్చు శవంలో కావచ్చు పరబ్రహ్మ స్థితిలో కావచ్చు Vedas have no beginning and no ending no books are meant they are the accumulated treasury of the spiritual laws discovered by different persons at different times the discoverers of those laws are known as seers, we must honor them as perfect human beings. పురాణాలు శూద్రులను నైతికంగా మార్చటం కొరకు చెప్పిన నీతి కథలు వానిలో ఉన్న సారాంశాన్ని జీవితానికి అన్వయించుకోవాలే తప్ప అందలి పాత్రలను పూజిస్తే ప్రయోజనం లేదు పగలు సూర్యుడి ఉన్నంత కాలం నిద్రపోరాదు అది కూడా భోజనం చేసిన తర్వాత నిద్ర చాలా ప్రమాదం తామసికం పెరుగుతుంది నాడీ కణాలు బలహీనమవుతాయి అలాగే పగలు భార్యాభర్తలు సెక్స్లో పాల్గొంటే మానసిక అంగవైకల్యం గల సంతానం ప్రాప్తిస్తుంది రాత్రి ఆరు నుండి తొమ్మిది మధ్య కర్మకాలం పని చేయాలి తొమ్మిది నుండి పన్నెండు మధ్య భక్తి కాలం పారాయణం చేయవచ్చు భార్యాభర్తలు సంసార జీవితం చేసుకోవచ్చు పన్నెండు నుండి మూడు మధ్య జ్ఞానకాలం కుప్పలు కుప్పలుగా ఆలోచనలు వస్తాయి మూడు నుండి ఆరు మధ్య బ్రహ్మ ముహూర్తం సాధనకు ఎంతో అనుకూలం శరీరమందలి నొప్పిని గుర్తించని వాడు తామసికుడు శరీరమందల నొప్పితో నిత్యం ఘర్షణ పడేవాడు రజసికుడు మందలి నొప్పిని అంగీకరించేవాడు సాత్వికుడు శరీర మమకారం వదిలి జీవించేవాడు యోగి ఏ జబ్బు లేకపోవడం ఆరోగ్యం కాదు ఒక వ్యక్తి భౌతికంగా మానసికంగా విజ్ఞానపరంగా తత్వరీత్యా ఎదిగి పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటే దానిని సంపూర్ణ ఆరోగ్యం అంటారు బాధ్యత అనేది సంపూర్ణ స్పందన అది మాటల కందని మనోభావన మనిషిని మానవత్వం నుండి దైవత్వానికి మార్చే విశిష్ట సంస్కృతి ప్రపంచానికి తల్లిగా తండ్రిగా జీవించే మార్గదర్శకత ఇస్తూ ఉండేవానికి శక్తి వస్తూ ఉంటుంది పుచ్చుకునేవానికి శక్తి పోతూ ఉంటుంది ఇవ్వడం అలవాటు చేసుకో శక్తి వస్తుంది అడగటం అలవాటు చేసుకోవద్దు శక్తి పోతుంది a leader is one by virtue of his enlightenment inspires the people around him so that they will lead their life with full responsibility leadership is not it all controlling others or doing things it is the science of letting oneself enter into the hearts of the people ఈ ప్రపంచంలో మోసం అనేది అసలు లేనే లేదు మోసగింపబడ్డాను అనుకోవడం భ్రమ మోసం చేశాను అనుకోవడం భ్రమ ఒకరిని మోసగించడం అంటే తనను తాను మోసగించుకొనడమే మోసగింపబడడంలో తప్పనిసరిగా మేలు చేయబడటం ఉంటుంది ప్రతి ఒక్కరూ ఖరీదైన జీవితం కొరకు వెంపర్లాడుతున్నారు ఖరీదైన జీవితం కేవలం ఆత్మ సంతృప్తి కొరకు మాత్రమే అది మనిషి జీవించి ఉన్నంత వరకు మాత్రమే కొనసాగుతుంది విలువైన జీవితం మనిషి మరణానంతరం కూడా కొనసాగుతుంది ఈ విశ్వంలో ఏది సృష్టింపబడదు ప్రతిదీ మార్చబడుతుంది పదార్థం మోతాదు మారదు శక్తి మోతాదు మారదు అలాగే కనుగొనబడటం అంటూ ఏదీ ఉండదు కేవలం గుర్తించబడడం మాత్రమే ఉంటుంది బండరాయిలాగా జీవించేవాడు అజ్ఞాని చెట్టులాగా జీవించేవాడు సంసారి జంతువులాగా ప్రవర్తించేవాడు దుష్టుడు బుద్ధునిలాగా ప్రపంచాన్ని మేల్కొలిపేవాడు యోగ్యుడు అణచుకోవడం అధమం అనుభవించడం మధ్యమం అంగీకరించడం ఉత్తమం అదే సమాధికి మూలం మానవుడు ప్రకృతిలో ఒక భాగమే తప్ప దానికి భిన్నం కాదు ప్రకృతికి వ్యతిరేకంగా జీవించే వ్యక్తిని ప్రకృతి క్షమించదు ప్రకృతిని అధిగమించడం వశపరుచుకోవడం అసాధ్యం ప్రకృతిని కాపాడే వ్యక్తిని ప్రకృతి కాపాడుతుంది ఎవ్వరి మీద ఆశలు పెంచుకోవద్దు అవి అడియాశలవుతాయి ఎవ్వరి మీద ప్రేమను పెంచుకోవద్దు అది పగగా మారుతుంది ఎవ్వరి మీద రాగం పెంచుకోవద్దు అది ద్వేషంగా మారుతుంది స్వచ్ఛంగా స్వతంత్రంగా స్వేచ్ఛగా జీవించు తనను తాను సంస్కరించుకునేవాడు మాత్రమే ఇతరులను సంస్కరించగలడు ఇతరులను సంస్కరించడమే ముఖ్యమనుకునేవాడు తనను తాను సంస్కరించుకోలేడు తనను తాను సంస్కరించుకోవడంలోనే ఇతరులను సంస్కరించడం ఉంటుంది ఇతరులను సంస్కరించడంలోనే ఉండటం అంటే ఆత్మవంచనే అవుతుంది అందరూ చేస్తున్న పని నీవు చేస్తూ ఉంటే నీకు ప్రత్యేకత ఏమీ ఉండదు ఇతరులు చేయలేని పని నీవు చేయగలిగితేనే చరిత్ర సృష్టించగలవు అయితే అటువంటి సాహస కార్యం ప్రారంభించేటప్పుడు అందరూ నిరుత్సాహపరుస్తారు సాధించిన తరువాత శభాష్ అంటారు కాబట్టి తప్పక సాధించు సమాజానికి సేవ చేయవలసిన బాధ్యత శూద్రునిది సమాజాన్ని పోషించవలసిన బాధ్యత వైశ్యునిది సమాజాన్ని రక్షించవలసిన బాధ్యత క్షత్రియునిది సమాజాన్ని నడిపించవలసిన బాధ్యత బ్రాహ్మణుడిది అలజడి కలిగించే ఆలోచనలు శక్తిని హరించి వేస్తాయి అనుభూతి కలిగించే ఆలోచనలు శక్తినిస్తాయి సత్కర్మల ద్వారా అనుభూతి కలుగుతుంది చెడు కర్మల ద్వారా అలజడి కలుగుతుంది కర్మయోగంలో జీవించే వ్యక్తికి జీవితం ఒక ఆట అవుతుంది కర్మబంధంలో జీవించే వ్యక్తికి అది నిరంతర పోరాటం అవుతుంది సత్యమే భగవంతుడు సంపూర్ణ మౌనమే భగవంతుడు సంపూర్ణ స్వేచ్ఛే భగవంతుడు సంస్కార రహితమే భగవంతుడు ప్రతి వస్తువులో గుణదోషం ఉంటుంది ప్రతి వ్యక్తిలో గుణదోషం ఉంటుంది గుణాన్ని చూస్తూ ఉంటే దోషం కనిపించదు దోషాన్ని చూస్తూ ఉంటే గుణం కనిపించదు మంత్రానికి పనికిరాని అక్షరమే లేదు ఔషధానికి పనికిరాని చెట్టు వేరే లేదు యోగ్యత లేని మానవుడే లేడు కానీ వివేకంతో ప్రవర్తించేవారే అరుదు ఉపకారం లేని జీవితం మమకారం లేని స్నేహితం ఓంకారం లేని మంత్రం ప్రాకారం లేని మందిరం వికారముగా నుండు చూడరే అజ్ఞానమునకు మూలం అవివేకం అవివేకమునకు మూలం అహంకారం అహంకారమునకు మూలం రాగం రాగమునకు మూలం ద్వేషం ద్వేషమునకు మూలం కర్మ కర్మకు మూలమే ఈ జన్మ కరెన్సీ కాగితాల కన్నా మానవ జీవితాలు మిన్న చట్టబద్ధమైన కరెన్సీ నోట్లు నైతిక విలువలకు తూట్లు నాలుక ద్వారా శరీర ఆరోగ్యాన్ని తెలుసుకొనవచ్చు అలాగే నాలుక నుండి వచ్చే మాటలను బట్టి మానసిక ఆరోగ్యాన్ని తెలుసుకోవచ్చు పొగడ్త విమర్శ రెండు దురుద్దేశంతో కూడినవే పొగడమన్నా విమర్శించడమన్నా అసత్యానికి మూలమైనవే రెండింటినీ వదిలివేయడమే ఉత్తమం ఓర్పు ఉంటే కవచాలతో పనిలేదు కోపం ఉంటే శత్రువులతో పనిలేదు మిత్రుడుంటే ఔషధంతో పనిలేదు దుష్టుడుంటే సర్పములతో పనిలేదు మనిషి బలహీనతలే బాధలకు మూలం మనిషి బలహీనమైతే జీవితం నరకం అన్ని రకాల నేరాలకు బలహీనతలే కారణం బలంగా ఉంటే దుఃఖాన్ని మరణాన్ని జయించగలవు జీవితంలో సంతృప్తి పడే వ్యక్తి ఎల్లప్పుడూ ఆనందంగానే ఉంటాడు అసంతృప్తిగా జీవించే వ్యక్తి నిరంతరం దుఃఖంగా ఉంటాడు ఒక వ్యక్తి విలువను నిర్ణయించవలసింది అతని మాటలో చేతలు కావు జీవనయానంలో అతడు ఏ విధంగా మార్పు చెందుతున్నాడన్నది ముఖ్యం ఎంత భయంకర సమస్యకైనా పరిష్కారం రెండింటిలో ఉంది ఒకటి కాలం రెండు మౌనం ఇవి రెండే దానిని ఎదుర్కొనే ఆయుధాలు కృతయుగం కొరకు ధ్యానం త్రేతాయుగం కొరకు యజ్ఞం ద్వాపర యుగం కొరకు అర్చనం కలియుగం కొరకు నామస్మరణం చేయాలి నిరంతరం గమనించడమే గమనం ఒక వ్యక్తి ఎదుగుతూ ఉంటే గమనించాలి ఒక వ్యక్తి దిగజారుతున్నా గమనించాలి వారు పొందిన ఫలితాలను కూడా గమనించాలి సాధారణమైన జీవితాన్ని గడిపేవారు సాధారణంగానే మరణిస్తారు అతి హేయమైన జీవితాన్ని గడిపిన వారు అత్యున్నత స్థితికి ఎదుగుతారు నీవు ఉన్నతంగా ఎదగాలంటే అతిహీనమైన స్థితిని అనుభవించవలసిందే అందులో ఉన్న బాధను గుర్తించడం ద్వారా పట్టుదల పెరుగుతుంది మానవుడు డబ్బుల విషయంలో అబద్ధాలాడతాడు సెక్స్ విషయంలో రహస్యాలు దాచుకుంటాడు అబద్ధం ద్వారా శరీరం బలహీనమవుతుంది రహస్యం ద్వారా మనస్సు మలినమవుతుంది ఈ ప్రపంచం నీ మేధస్సుకు ప్రతిబింబం నీలో ఉన్నదే ప్రపంచంలో కనిపిస్తుంది నీలో మంచి ఉంటే ప్రపంచంలో మంచే కనిపిస్తుంది నీలో చెడు ఉంటే ప్రపంచంలో చెడు కనిపిస్తుంది అవసరాన్ని అవకాశంగా మార్చుకోవడం అతి నీచమైన పని అవసరానికి ఉపయోగపడడం ఉత్తమమైన పని ఆపదలో ఉన్న వ్యక్తికి అవసరమైన వ్యక్తికి తప్పనిసరిగా ఉపయోగపడాలి బాధ్యతారాహిత్యంగా జీవించే వ్యక్తి భగవంతునిపై భారమేస్తాడు బాధ్యతగా జీవించే వ్యక్తి అన్నింటినీ తానే భరిస్తాడు the science of yoga is more practical of all the pride sciences and is more beneficial to kind under all conditions and circumstances సద్భావన కలిగిన వ్యక్తుల కలయికే సత్సంగం సత్యవంతమైన వ్యక్తుల సమ్మేళనమే సత్సంగం సత్పురుషులతో సాంగత్యమే సత్సంగం సత్సాంప్రదాయాన్ని నెలకొల్పడమే సత్సంగం ఒక వ్యక్తిని బలోపేతం చేసేవాడే గురువు ఒక వ్యక్తిని బలహీనపరిచేవాడే శత్రువు బలోపేతం చేసేటప్పుడు ఒత్తిడి ఘర్షణ ఉంటాయి బలవంతుడైన తరువాత ఆనందం వస్తుంది బానిస భావంతో జీవించే వ్యక్తి తన చుట్టూ బానిసత్వాన్ని సృష్టించుకుంటాడు స్వేచ్ఛగా జీవించే వ్యక్తి తన చుట్టూ గొప్ప వ్యక్తులను సృష్టించుకుంటాడు ఒక వ్యక్తి అపరిపక్వంగా ఉన్నప్పుడు చేసిన పనులన్నీ పక్వం చెందిన తర్వాత చిన్నపిల్లల చేష్టల మాదిరిగా కనిపిస్తాయి అటువంటి భావన అతని పక్వతకు చిహ్నమవుతుంది నిద్రావస్థలో ఉన్నప్పుడు ప్రపంచం లేదనిపిస్తుంది స్వప్నావస్థలో ఉన్నప్పుడు నీ ప్రపంచమే ఉంటుంది జాగ్రత్తావస్థలో ఉన్నప్పుడు అందరి ప్రపంచం ఉంటుంది జ్ఞానావస్థలో ఉన్నప్పుడు అంతా మాయ అనిపిస్తుంది మనీ కన్నా మెటీరియల్ విలువైనది మెటీరియల్ కన్నా మొరాలిటీ విలువైనది మొరాలిటీ కన్నా రియాలిటీ విలువైనది రియాలిటీ కన్నా స్పిరిచువాలిటీ విలువైనది భౌతికవాదంలో బంధం ఉంటుంది ఆధ్యాత్మికవాదంలో స్వేచ్ఛ ఉంటుంది భౌతికవాదంలో అసత్యం ఉంటుంది ఆధ్యాత్మికవాదంలో సత్యం ఉంటుంది భౌతికవాదంలో పోటీ ఉంటుంది ఆధ్యాత్మికవాదంలో ఐకమత్యం ఉంటుంది భౌతికవాదంలో భోగం ఉంటుంది ఆధ్యాత్మికవాదంలో యోగం ఉంటుంది every cause has its effect every effect has its cause without cause there is no effect without effect there is no cause both are interlinked ధర్మ అర్థ కామమోక్షాలు చతుర్విధ పురుషార్థాలు మొదటిది ఆచరించిన వారికి చివరిది లభించదు మధ్యలో ఉన్నవి రెండు ప్రధానమవుతాయి కర్మయోగికి విశ్వాసం ఉంటుంది భక్తియోగికి శరణాగతి ఉంటుంది జ్ఞానయోగికి విచక్షణ ఉంటుంది ధ్యానికి పరబ్రహ్మస్థితి ఉంటుంది కర్మయోగి చేతులను ఉపయోగిస్తాడు భక్తియోగి నోటిని ఉపయోగిస్తాడు జ్ఞానయోగి మనస్సును ఉపయోగిస్తాడు ధ్యాని హృదయాన్ని ఉపయోగిస్తాడు వ్యక్తులను గురించి ఆలోచించేవారు విశ్వాన్ని గురించి మర్చిపోతారు వ్యక్తులను వదిలివేసేవారు విశ్వంలో కలిసిపోతారు if you remove matter from materialism you will get reality if you remove ritualism from spirituality you will get spirit ఒక విషయాన్ని ఒకే కోణం నుండి గమనించటం ద్వారా పక్షపాతం అవుతుంది అన్ని కోణాల నుండి సమగ్రంగా విశ్లేషించినప్పుడు మాత్రమే అది సత్యమవుతుంది అహంకార స్థితి నుండి ఆలోచించేది ప్రతిదీ అసత్యమవుతుంది అది నిన్ను దహించి వేస్తుంది అహంకారం వదిలి ఆలోచించేది ప్రతిదీ సత్యమవుతుంది అది నీకు వరమవుతుంది జీవితాన్ని ఉపరితలంలో పరిమితంగా చూసే వ్యక్తికి అన్ని సమస్యలు కనిపిస్తాయి లోతుగా అధ్యయనం చేయగలిగితే విలువైన ఆణిముత్యాలు కనిపిస్తాయి బాధ్యతగా జీవించే వ్యక్తికి బాధలుంటాయి అర్థం చేసుకునే వారికన్నా అపార్థం చేసుకునే వారే ఎక్కువ అవి అన్నీ తాత్కాలికమే అర్థం చేసుకున్న తర్వాత విలువ పెరుగుతుంది బాధలు తొలగిపోతాయి జీవితంలో నటించడం అసహజత్వాన్ని సృష్టిస్తుంది అది అన్నిటా అనర్థదాయకం దానిని ప్రపంచం భరించదు అతడు అందరికీ దూరం అవుతాడు బాధ్యత అనేది అనంతమైన విశ్వంతో మొదలవుతుంది విశ్వం ఉన్నంత వరకు కొనసాగుతుంది వ్యక్తులు వస్తూ పోతూ ఉంటారు కానీ బాధ్యత మాత్రం నిరంతరం కొనసాగుతుంది ఈనాటి నీ శారీరక రుగ్మతలు ఒకప్పటి మానసిక లోపాలు నేటి మానసిక లోపాలు భవిష్యత్ రుగ్మతలకు మూలాలు జయం అపజయం లాభం నష్టం ఒకే నాణ్యానికి బొమ్మ బొరుసులు ఒకదానిలో మరొకటి దాగి ఉంటుంది ఒకటి ఉందంటే రెండవది కూడా ఉన్నట్లే సిద్ధాంతాలను అందించే వ్యక్తులు గురువులు కారు అనుభవ సారాన్ని అందించేవారే గురువులు నీ చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి నీకు అనుభవాన్ని ఇస్తూ ఉంటాడు కొందరు ఉపకారం చేసే అనుభవాన్ని ఇస్తే మరికొందరు అపకారం చేసే అనుభవాన్ని ఇస్తారు అందరూ గురువులే ప్రపంచంలో ఏదీ ముఖ్యం కాదు ఎవ్వరూ ముఖ్యం కాదు కేవలం నీవు ప్రాముఖ్యతనిస్తున్నావు నేను ప్రాముఖ్యం అనుకున్న వ్యక్తికి ఎవ్వరూ ప్రాముఖ్యతనివ్వరు నేను ముఖ్యం కాదు అనుకున్న వ్యక్తి ప్రాముఖ్యతను కోరుకోడు అవసరం ఉండదు సత్యం అనేది నోటితో చెప్పేది కాదు కంటితో చూసేది కాదు చెవులతో వినేది కాదు కేవలం అది అనుభవించేది మాత్రమే అనుభవాన్ని చూపించటం కానీ వివరించటం కానీ సాధ్యం కాదు అందువలన సత్యమార్గం మానవాళికి అతీతంగా ఉంటుంది if you know yourself you can know the entire world if you know yourself you can know the psychology of the entire world If you conquer yourself, you can conquer the entire world. If you have self control, you can control the entire world. Jai Gurudev.